అని మహానందంతో విన్నారు ఇక్కడ స్వామి ఇది ఇలాగే నువ్వు అవుతూ ఉంటాను లేదు నీ జోక్తితో అవుతున్నాను ఎందుకంటే మీకు భగవద్గీత ఒడబట్టి మీరు అలా అవుతున్నారు ఆ సందర్భం వేరే సందర్భం మీకు చూస్తే మీకు నేను చెప్తున్నది తెలుస్తుంది కరెక్టేనా కాబట్టి అభ్యుదయ ఈ మూడు మూడో అభ్యుదయము నాలుగోది నిశ్రేయస్ వీడికి ఇవేమీ అర్థం లేదా మరి నీకేం కావాలి అసతోమా సత్యమయ అసత్తు నుంచి సత్తుకు తీసుకుపో తమసోమా యోతిర్గమయ చీకటి నుంచి నివృత్తిలో పట్టుకో మృత్యోర్మ అమృతమయ దాని పేరే మోక్షము అంటే నిశ్రేయసము ఆ పేరు ఎందుకు వచ్చింది దీనికంటే గొప్ప ప్రయోజనము ఇంకొకటి లేదు మరి ధర్మార్థ ఉన్నాయి కదా అవి దీనికంటే బాగా తక్కువ తప్ప దీనికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు సుమా ఈ విధంగా జనులు పూజలోకి చేస్తూ ధ్యానాలు చేస్తూ వ్రతాలు చేస్తూ ఈశ్వరుని ఈ నాలుగింటి కోసం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు అందుకోసం ఆయనకి జనార్దన అని పేరు చూడండి భాష్యకారులు ఆ పదాన్ని చక్కగా వివరించారు భూయ పూర్వముక్తమీ మళ్ళా చెప్పు భూయ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పడం అంటే ఇంతకుముందు చెప్పిందే కదా అంటే ఆ చెప్పిందే మళ్ళీ చెప్పు పూర్వముక్తమ ఇంకో రహస్యం చెప్తా చూడండి దేని మీద మీకు ప్రేమ ఉంటుందో దాని గురించి ఎన్నిసార్లు చెప్పినా అది ఫ్రెష్గా ఉంటుంది దేని మీద మీకు ప్రేమ ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీ అమ్మాయి మీద మీకు ప్రేమ ఉందనుకోండి మీ అమ్మాయి యూనివర్సిటీలో చదువుకుంటుంది యూనివర్సిటీ టీచర్ వచ్చి మీ అమ్మాయి గురించి ఏదైనా చెప్తున్నాడు అనుకోండి ఒకసారికి ఒక మాట చెప్తాడు మీకు ఫ్రెష్గా ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ ఇంకో మాట చెప్తే ఇంకా ఆనందంగానే అనిపిస్తుంది ఆ చాలా చెప్పారండి ఇంక మనకు ఆత్మీయంగానే మీరు అనడం ఆయనే ఆపుతాడు ఎందుకో తెలుసిన దేని మీద మీకు ప్రేమ ఉంటుందో దాని గురించి ఎంత చెప్పినా చెప్పిందే చెప్పినా సమయం చెప్పిందే చెప్పినాం మీరు ఎప్పుడైనా కాళిదాస మహాకవి యొక్క మేఘదూతం మీకు చదివితే తెలుసు మేఘుడితో చెప్తూ ఉంటాడు తన ప్రియురాల గురించి చెప్తూ ఉంటాడు యక్షుడు మేఘుడితో చెప్పిందే చెప్తాడు పాడిన పాఠం పాడతాడు అయినా కూడా విసుగని చెప్పి ఆయన విసుగనిపించారు ఎందుకంటే ఆయనకు ప్రియమైన సబ్జెక్ట్ సో ఆ విధంగా అలాగే నల దమయంతి వాళ్ళకి హంస హంస వాళ్ళ మధ్య దూత్యం చేస్తుంది అంటే మెసేజ్ తీసుకువెళ్తుంది అలా చేస్తుంది చెప్పిందే చెప్తుంది నలుగు గురించి చెప్పిన మాట చెప్తూ ఉంటుంది దమయంతి ఆవిడ అలా చెరువు రెక్కించి ఉంటాం చాలా ఈ వాటికి చెప్పిందే చెప్తున్నాం విసుక్కో అలాగే దమయంతి గురించి నలుగురు దగ్గర అదే మాట చెప్పిందే చెప్తూ ఉంటే దీని మహోత్సాహంతో ఉంటుంది ఇక రామాయణంలో అయితే సుందరకాండలో పారాయణ చేసేప్పుడు ఎప్పటికైనా ఇది ఇదని అనిపిస్తుంది సీతాదేవి గురించి రాముడితో చెప్పిందే చెప్తాడు రాముడి గురించి సీతాదేవితో చెప్పిన పాత పాటే చెప్తాడు రాజా దశరథో నామ రథకు ఎరవాజిమాన్ అని మొదలు పెడతాడు హనుమంతుడు సీతాదేవితో దశరథుడనే ఒక మహారాజు నీవరు ఆయన దగ్గర రథాలు ఏనుగులు గుర్రాలు ఇవి అది వాళ్ళు పెడతారు ఇటు మహానందంతో ఉంటుంది అసలు సంగతి ఏమిటో చెప్పాయా ఈ రథాలు ఏనుగులు గుర్రాలు అర్థం కాబట్టి దేని మీద మీకు ప్రీతి ఉంటే అది ఎంత చెప్పినా తృప్తి కలుగుతుంది ఇంకా వినాలని అనిపిస్తుంది ఇది ఒక రహస్యం కాబట్టి మీరు ప్రీతిని కలిగి ఉండాలి ప్రేమను డెవలప్ చేసుకుంటే బస్ అది నిత్యలోకనంగానే భాషిస్తుంది అదొకటి ఇక రెండవది ఇది నేను అనుభవంతో చెప్తున్నాను ఆత్మ విచారం ఆత్మస్వరూపాన్ని గురించి విచారం మీరు ఒక ఏడు కాదు పదేళ్ళు కాదు ఏళ్ళు చేసిన చేసేవాడికి విసుగనిపించదు వినేవాడికి విసుగనిపించదు అంటే విసుగనిపించి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు పొరపాటున వస్తారు ఇది చేసి రెగ్యులర్గా ఏమీ రాదు వచ్చినా ఐదు నిమిషాలు అయిన తర్వాత లేచకపోతే ఇది మనకి సంబంధించిన సబ్జెక్టు కాదు ఎందుకంటే వాళ్ళు దాంట్లో రుచిని పసిగట్టాల్సి ఉంటుంది ఆ ప్రయత్నం అవసరం ఒకసారి మీకు ఆత్మ స్వరూపం యొక్క రుచి తెలిసిన తర్వాత ఆత్మవిచారం విసుగనే మాటే లేదు అది ఎప్పటికీ అనిపించింది అటు సీక్రెట్ ఏమిటి ఆ సీక్రెట్ అంటే ఈ సృష్టి మొత్తానికి ప్రియమైనది ఆత్మయే కాబట్టి ఆత్మవిచారంలో ఆ నిత్య ఉంటుంది మంచిది సో భూయ కథయ మళ్ళా చెప్పుము తృప్తి పరితోష యస్మాత్ నాస్తి ఎందుకండి మళ్ళీ చెప్పడం ఎందుకండి అంటే హీ యస్మాత్ ఇందువలనగా మే మమ నాకు పరితోషము తృప్తి అంటే చాలు అనే భావన ఇంకా చాలండి అనే మాట లేదు నాకు లేదు నాకు అంటే ఎటువంటి నాకు శృణ్వత త్వన్ముఖం శృతం వాక్యామృతం నీ ముఖము నుండి ముఖము అంటే సంస్కృతంలో ముఖము అంటే నోరు తెలుగులో ముఖము అంటే ఫేస్ అలా వచ్చింది వాడుకలో అలా ఉంది తెలుగులో ముఖం అంటే అర్థం సంస్కృతంలో ముఖం అంటే ఫేస్ కాదు చూడండి వదనము అని ఇచ్చారు కదా సంస్కృతంలో ఎక్కడైనా చేసిన అర్థంలో ఏం తప్పేం కాదు అంటే అలాగా ఆ వాడుక అలా ఉంది అని అభిప్రాయం మంచిది వన్ ముఖ నిశ్చుతం మీ ముఖము నుండి మీ నోటి నుండి ప్రవాహ ప్రవాహ రూపంగా వచ్చేటువంటి ఈ వాక్యముల రూపంలో ఉండే అమృతము వాక్యామృతము అది ఇంకోటే నాకేమి చాలు ఇంకా అనే భావన కలుగుటలేదు ఆనందంగా ఉన్నది నీవు విస్తారంగా చెప్పవలసినది శ్రీ భగవాను వాచ సంతతే కథయిష్యామి విద్యాత్మ విభూతయ సాధాన్యతస్సు నాస్యంతో విస్తరస్యమే ఈ భగవాను వాచ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు వాచ లిట్ అవివక్షితం అంటే అది గతకాలం గతకాలములకు చెందిన సమాచారము అభిప్రాయం కాదు అవివక్షితం అంటే అది సర్వకాలములకు చెందినది కాలములకు అతీతమైనటువంటి సత్యము అటువంటి సత్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు భగవాన్ అనే పదాన్ని కూడా మనం విస్తారంగా సద్గుణైశ్వర్య సంపన్నుడు అని చూసి ఉన్నాము సో ఆయన అంటున్నాడు హంత హంత అనేది ఆ సంబోధించే పద్ధతి హే అనర్థం వేదంలో కూడా దేవే స్వాహ సదా అనుష్యేభ్యో హంత అని నారాయణ ఉపనిషత్తులు దేవతలను సంబోధించేప్పుడు స్వాహ అని సంబోధిస్తారు ఓం అగ్నయే స్వాహ అంటే సంబోధన అగ్ని కొరకు సమర్పితమవుగాక ఓ అగ్నిదేవా స్వీకరించింది దేవతల దగ్గరికి వచ్చేప్పటికి స్వాహాన ఏమండి అని అనుకోరు స్వాహానే ఇంగ్లీష్లోకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అనుకోరు స్వాహానే పదంతో దేవతలను సంబోధించాలి పితృభ్య స్వధ పితృదేవతలను స్వ సంబోధించేప్పుడు స్వధ సంబోధం సో అలాగే ఇస్తారు అగ్నిశ్వాతేభ్య పితృభ్య స్వధ స్వధారూపంతో సమర్పిస్తారు మనుష్యేభ్యో హంత మనుష్యుని సంబోధించేప్పుడు హంత అని సంస్కృతం హంత అంటే హే ఏమోయ్ ఏమండోయ్ ఏమో అయితే ఇంకా పిల్లవాడిని మీరు చదువుగా పిలిచే సందర్భంలో ఏదే అని అంత అంత ఆ విధంగా సంభవిస్తారు సో అర్జునుడిని శ్రీకృష్ణుడు హంత ఈ హంత చూసి మీరు కంగాపడతారని ఏమిటి హంత హంత అని నేను ఇంత విస్తారంగా చెప్పా గుర్తుపెట్టుకోండి హంత అంటే హంతకుడు హంత అదేమీ కాదు ఏమోయ్ అర్థం ఏమో అర్జున హంత ఏ నీకు కథయిష్యామి చెప్పగలరు తప్పక చెప్తారు సంస్కృతంలో భవిష్యత్తును చెప్పే రకాలు కొన్ని ఉన్నాయి లిట్టు లిట్ అంటే భవిష్యత్తు జన్మలో చెప్తుంది కానీ రుట్ అంటే నేను నీకు నిశ్చయంగా చెప్తాను ఒక నిశ్చయం ఉంటుంది అలాగే ఇంగ్లీష్లో కూడా విల్ షాల్ షాల్ అది కమ్మన్నానంటే వస్తే వస్తే అదే ఐ షాల్ కామ్ అన్నాడంటే అర్థం వచ్చింది అలాగే ఉండొచ్చుంట తేడా ఇంగ్లీష్ ఇక్కడ కూడా సంథింగ్ సిమిలర్ నేను తప్పకుండా చెప్తాను ఏమిటి దివ్యా ఆత్మవిభూతయ ఇది ఎక్కడ కర్మని మళ్ళీ ప్రమాణిస్తుంది ఏమిటి ద్వితీయాలు చెప్తున్నారు కదా నా యొక్క విభూతులను చెప్తాను అని ద్వితీయాలు చెప్తున్నారు కదా ఇది మళ్ళీ అయితే సమస్య సో ఎలాగైతే గడిచిన పదహారో శ్లోకం ఒకసారి చేసుకోండి వక్తుమర్హస్ విశేషేణ విద్యా యాత్మ విభూతయ అన్నప్పుడు ఏం చేశారు యాహ అనే ప్రమాణ విభక్తి పదము తాహ అనే ద్వితీయ పదము అధ్యాహారం చేసి వాక్యాన్ని కంప్లీట్ చేశారు ఇక్కడ కూడా అంత పని చేయాల్సి ఉంది నా యొక్క దివ్యములైన విభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని నీకు నేను తప్పనిసరిగా చెప్తాను ప్రాధాన్యత చెప్తాను అంటే వాటిలో ముఖ్యమైన వాటిని చెప్తాను ప్రధానమైన వాటిని సెలెక్ట్ చేసి చెప్తాను ఎందుకు అలాగే కొన్ని ఉన్నవన్నీ చెప్పేసేయచ్చు కదా ప్రధానమైన వాటిని ఎందుకు చెప్పాలి ఉన్నవన్నీ చెప్పేయచ్చు కదా అంటే చూడండి ఉన్నవి అంటే చాలా ఉన్నాయి నా స్థితితో విస్తరస్యమే నా యొక్క విభూతుల యొక్క విస్తారములకు అంతము లేదు అల్లాడికి లెక్క ఇక్కడితో హద్దు అనేది అంతమంది దేవుడికి నామాలను నామ ఒక పేరు నామాలను ఉన్నాయి అంటే అనంత నామాలు ఉన్నాయి అనంత నామాలు ఎందుకున్నాయో తెలుసు అసలు ఎప్పుడైనా మీరు ఈ కిటికి ఈ కిటికి మీరు వస్తున్నారా ఇప్పుడు మనిషి ఉంటే ఓ పేరు ఉంటుంది ఎలియాస్ ఉంటే నాకులాగా రెండు పేర్లు ఉంటాయి అంతేగాని అనంత నామాలు ఎక్కడి నుంచి వస్తాయి అనంత నామాలు ఉన్నాయన్నా అంటే అర్థం తెలుసు ఈజ్ నేమ్లెస్ అని అర్థం నామమునకు అతీతమైన వాడికే అనంత నామాలు ఉంటాయి ఆయనకు అతనుకు పేరు ఉన్నది ఇంకా మీ ఇష్టమే ఇష్టం అనంత నామాలు ఇప్పుడు అనంత నామాలంటే అదే తెలియ మాట కాదు ప్రధానమైనవి చెప్తాము అంటే మీకు ఒక గంట రెండు గంటల టైం ఉంటే సహస్రనామాలు అది కూడా ఎక్కడండి సహస్రం అంటే మాకు శివాలు అలా సాగిపోతూ ఉంటుంది పెద్దాపురం జంటాలాగా ఏమవును ఇప్పుడు లలిత సహస్రనామం మొదటి కాదు ఇంత ముందు నామాలు అలాంటివి ఎప్పటికీ వెయ్యి ఎప్పటికైనా రాని అనిపిస్తుంది కాబట్టి ప్రధానం ఇంకా ప్రధానం అంటే హండ్రెడ్ అది కష్టమే అది ఇంకా ప్రధానము అంటే ద్వాదశ అండ్ కేశవనామాలు పన్నెండు కేశవనారాయణ మాల సో ఆ రకంగా ఎక్కడికో లిమిట్ పెట్టుకోవాలి ప్రాధాన్యత సో నేను కూడా ఇక్కడ మీకు ఆ విభూతులను ప్రధానమైన వాటిని సెలెక్ట్ చేసే విధంగా చెప్పగలను నాకు గుర్తుంది ఎవరో మహాత్ములు కౌంట్ చేశారు డెబ్బై రెండు విభూతులు చెప్పినట్టు ఇక్కడ ఇక్కడి నుంచి మొదలు ఇంతకుముందు చాలా సూచనలు చెప్పాడు రెండు దాదాపు ఇరవై ఇరవై ముప్పై విభూతులు ఆల్రెడీ కవర్ అయ్యాయి ఇంకో డెబ్బై రెండు విభూతులు ఈ పైన వస్తాయి చాలా ఎక్కువ విభూతులు వస్తాయి వీటిల్లో కొన్ని కేవలం పౌరాణిక దృష్టితో తెలుసుకోదగ్గవే ఉంటాయి ఇది కూడా అవసరం చాలా అవసరం ఎందుకంటే దేవాలయానికి వెళ్ళారంటే వేవో విగ్రహాలు వేవో రూపాలు అనేకం కనపడతాయి కాబట్టి పౌరాణికమైన విభూతి స్ట్రక్చర్ కూడా తెలుసుకుండడం అవసరం తర్వాత నలుపుణ్ణి అధిభూతము అంటే ఈ జగత్తంతా విస్తరించింది అయితే వీటన్నిటికంటే అవుతుంది అధ్యాత్మం మనలో అక్కడ ప్రారంభం అవుతుంది అసలు ముందు ఆరంభం ఎక్కడ ఆరంభం ఎక్కడ తూర్పు ఎక్కడ అవుతుందండి తూర్పు ఎక్కడ అవుతుంది మీకు తెలుసా తూర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది హైదరాబాద్ అవుతుందా కలకత్తాలో ప్రారంభమవుతుంది ఎక్కడ అవుతుంది మీ హృదయం ప్రారంభం మీరు నిలబడి ఆ సూర్యుడి వైపు తిరిగి ఇక్కడ చేయవేసుకుంటే అక్కడి నుంచి చూసుకుంటారు you are the beginning of everything you are the centre of cosmos కాబట్టి ఈశ్వరుని యొక్క విభూతులు అనంతములే అయినప్పటికీ శురు అయ్యేది అంటే ఆరంభం అయ్యేది మీ ఆరంభం అధ్యాత్మం నుండి ఆరంభం తర్వాత శ్లోకంలో రాబోతోంది ముందు దీన్ని భాష్యం చెప్పేద్దాము హంతేటి హంత హంత అంటే ఓయి అర్జున ఇదాని ఏతవా ఇక్కడ హంతాకి అర్థం ఇదాని పోయి అర్జున అన్నాడంటే అర్థం ఏంటి నువ్వు జాగ్రత్తగా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు అడిగావే ఇప్పుడు చెప్తున్నాను నీకు దివ్యాహ దివిభవాహ దివి అంటే ఆకాశం ఆకాశంలో ఉండే విభూతులు చెప్తాను అంటే ఆకాశంలో ఉండే విభూతులు ఏమిటండి అంటే ఆకాశ శరీరం బ్రహ్మ అని ఈ సకలమైన ఆకాశము ఏ పరమాత్మకైతే శరీరము వంటిదో ఆ పరబ్రహ్మ ఆకాశము శరీరం అయితే ఈ భూలోకము భూవర్లోకము ఈ లోకాలన్నీ కూడా ఆ శరీరం లోపల ఉండే అంగములు అవుతాయి పృథివీ పాదం పృథివీ ఆయన యొక్క పాదము ద్యౌ శిర ద్విలోకము తల అని ఈ విధంగా ఎందుకంటే ఆకాశం శరీరం అయినప్పుడు దానికి అంతర్గతంగా ఉండేటువంటి సకల లోకములు ఈశ్వరులకు వివిధ అవయవములుగా ఉంటాయి అది దివి భవ అంటే ఆకాశము లోపల అంటే పరబ్రహ్మ ఎందు అధిష్టానముగా ఉండేటువంటి సకల జగత్తు లోపల ఉండే ఏ విభూతులు గలవు ఆత్మవిభూతయ ఆత్మనో మమ విభూతయ మీరు ఇది గమనించారా అర్జునుడు ఏమన్నాడు ఆత్మనో విభూతిని కథయాలి ఆత్మ యొక్క విభూతి అక్కడ ఆత్మ అంటే అర్థమేంటి నీ యొక్క విభూతి నా యొక్క విభూతి అర్జునుడి విభూతిని శ్రీకృష్ణుడు చెప్పడం కాదు నీ యొక్క విభూతులనే చెప్తాను కాబట్టి అక్కడ ఆత్మ అంటే నీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు ఆత్మ విభూతులను చెప్తాను అంటే మళ్ళీ మళ్ళీ నీ యొక్క విభూతులు నీ యొక్క విభూతులు కావాలి మరి అప్పుడు అర్థం ఏంటి నా యొక్క విభూతులు చూడండి ఆత్మశుద్ధం ఎలా ఉంటుంది సందర్భాలు ఉంటారు నేను ఒకసారి సేవ సూచన పాఠం చెప్తున్నప్పుడు ఈ ఆత్మశబ్దానికి అనేక అర్థాలు ఇక్కడ రెండు అర్థాలు వచ్చాయి ఇంకా చాలా అర్థాలు ఏదో అర్థం తీసుకుంటే ఒక ఆయనకి ఒళ్ళు మళ్ళీపోయింది ఆయన లేచి నిలబడి ఏమంటే భాషలో పదాలకు అన్ని అర్థాలు పెట్టుకుంటే ఎలాగండి కన్ఫ్యూషన్ వచ్చేదా ఏదైనా కొన్ని ఏవో రెండు మూడు పెట్టుకోవాలి మరి మీకేం వెలపడంగా ఉంటే నా మీద కోపడ్డారు అదే దాన్ని చూడవాలి మీ నువ్వు నేను కలిపి ఈ ఆత్మ దానికి రెండో మూడో అర్థాలను సెటిల్ చేసి కూర్చుంటే యూ కెన్ డూ దాట్ కానీ ఏమవుతుందంటే సాహిత్యం అంతా కూడా మనకు దూరం ఉంటుంది ఎందుకంటే సాహిత్యంలో వాళ్ళు అనేకములైన అర్థాలు శంకర భగవత్వాలు వాడారు ఆయన చాలా నిరంకుశంగా వాడతారు వివిధ అర్థాల్లో వాడుకుంటూ పోతారు కాబట్టి ఈ అర్థాలు ఉండకూడదు అన్ని అర్థాలు ఉండకూడదు మనం ఆంక్షలు విధించుకుంటే దానివల్ల మనమే నష్టపోతాం కాబట్టి సందర్భాన్ని అర్థం మార్పులు తెలుసుకుంటూ ఉండాలి కంప్లైంట్ చేయకూడదు కాబట్టి ఇక్కడ ఆత్మనహ అంటే శరీరం అని చెప్పిన అర్థం లేదు ఇక్కడ ఆత్మనహ అంటే తవా కాదు ఇక్కడ ఆత్మనహ అంటే అర్థం మోహ నా యొక్క విభూతులు ఏవైతే ఉన్నాయో అని మళ్ళీ యాహ తాహ కథయిష్యామి ఇచ్చేతత్ ఐచ్చేతత్ అంటే అర్థం ఏంటంటే ఎవరి ఇక్కడ విద్యా విభక్తిగా విభక్తి పెట్టి పుట్టినారు ఏం మీరు కంగారు పడతారేమో అలా కంగారు పడతాయా యాహ తాహ అని రెండు పదాలను ఇంపోర్ట్ చేయి యాహ ప్రథమాభూతి తాహ ద్వితీయాభూతి అని అర్థం చెప్తాను అప్పుడు కథయిష్యానికి ఈ భూతి అన్నది కర్మ అవుతుంది అలా సిద్ధం చేసుకోమని అభిప్రాయం ప్రాధాన్యత ప్రాధాన్యముగా చెప్తాను ప్రాధాన్యముగా చెప్తానంటే అర్థం ఏంటండి ఎత్ర ఎత్ర ప్రధాన యాయాభూతి తాం తాం ప్రధానాం ప్రాధాన్యత ప్రాధాన్యముగా చెప్తారు అంటే అర్థం ఏంటంటే ఏ ఏ కేటగిరీ ఎందు దేని దేని ఎందు అంటే ఏ ఏ గ్రూప్ ఒక గ్రూప్ తీసుకోండి ఆ గ్రూప్ నందు ఒక విభూతి ఏది విభూతియో అది చెప్తాము ఇంకో గ్రూప్ తీసుకో దాంట్లో ఏది విభూతియో అది చెప్తాము సో ఆ విధంగా మొత్తం సృష్టిలో ఉండే పదార్థాల్లో ప్రధానమైన గ్రూప్స్ కొన్ని ఐడెంటిఫై చేస్తుంది ఆ గ్రూప్లో గ్రూప్ అంతా ఈశ్వరుడే కానీ ఆ గ్రూప్లో ఒక చోట ఈశ్వరుని యొక్క మహిమ బాగా బలంగా ప్రకటమవుతూ ఉంటుంది అది విభూతి అవుతుంది ఆ విధంగా మీకు నేను వివరించి చెప్తాను అహం పురుశ్రేష్ట సో హే పురుశ్రేష్ట ఆ విధంగా మీకు నేను చెప్తాను ఈ కురుశ్రేష్ట అనే పదం శ్లోకంలో ఉందా ఉంది ప్రధానత కురుశ్రేష్ట కురుశ్రేష్ట అంటే ఆ వంశానికి కురు వంశము కురు అనే ఒక మహాత్ముడు వీళ్ళ ప్రాచీనుడు కాయనండి ఆయన పేరు మీదే ఈ వంశం బాగా వర్ధిల్లి కాబట్టి ఆ రాజ్యానికి కురు దేశము అని పేరు ఆ వంశానికి కూడా కురు వంశము పాండవులు అనబడేవాళ్ళు పాండు మహారాజు ఆ వంశంలో వాడే ధృతరాష్ట్రుడు ఆ వంశంలో వాడే కాబట్టి అందరూ కౌరవులే అర్జునుడు వీళ్ళందరూ కూడా కౌరవులే కురువంశంలో వాళ్ళే కానీ సంహం కౌరవులు అంటే కేవలం ధృత దుర్యోధనాథులు వీళ్ళు పాండవులు అని అలాగే విభాగం ఆ సందర్భం లేదు ఇక్కడ సందర్భం ఏంటంటే కురువంశీయులందరిలో నేను శ్రేష్ఠుడు అటు కౌరవులు ఇటు పాండవుల్ని కలుపుకుంటే అందరూ కురువంశీయులే ఉంటారు వారందరిలో నేను శ్రేష్ఠుడము కాబట్టి నీకు తప్పనిసరిగా చెప్పక చెప్తాను నేను చెప్పదగ్గ వాడవలసిన అశేషతస్తు వర్షశితేనాపి నశక్యో వక్తుం కొన్ని మొత్తం అంతా చెప్పేస్తుందా ప్రధానమైన వాటిని సెలెక్ట్ చేసి ఎందుకు చెప్పాలి అంటే విశేషంగా ఏమీ మిగలకుండా ఉన్నవన్నీ చెప్పేయాలి అంటే వంద సంవత్సరాలు చెప్పినా ఆ లిస్టు పూర్తవదు కాబట్టి ఎందుకని అంత అంత పెద్ద లిస్ట్ ఉందా ఏమి ఉంది ఎలాగంటే యత నాస్తి అంత విస్తరస్య మే మమ విభూతినా మొత్తం వాక్యానికి అర్థం ఏంటంటే నా యొక్క విభూతుల యొక్క విస్తారము ఇక్కడ ఇక్కడ వరకు ఉన్నది అని ఒక హద్దుని నిర్ధారించుట సంభవమే కాదు జగత్తు అలా జగత్తులో చాలా విచిత్రం వరకు వైచిత్రి అంటారు జగత్తులో వైచిత్రి చాలా ఉంటుంది ఇప్పుడు ఇంతేనండి ఇంతకంటే ఉండదు అని అనుకోండి ఎక్కడో మీరు ఉండదనుకున్నది ఎక్కడో జగత్ అంటే ఇలా అనేక రకాల వైచిత్రితో కూడి ఉంటుంది నానాత్మము అనేకత్వము వివిధ ధర్మములను కలిగి ఉంటుందా ఇది జగత్తు యొక్క లక్షణం ఇప్పుడు గులాబీలు ఉన్నాయండి గులాబీలు ఎర్రగా ఉంటాయి తెల్లగా ఉండవు మీరంటే ఉంటాయి తెల్ల గులాబీ తెల్ల గులాబీలు ఎర్రగా ఉంటాయండి కానీ నల్ల గులాబీలు ఎక్కడ ఉండవని మీరంటే ఎక్కడో ఉంటాయండి కాబట్టి ఈ నెవర్ నో జగత్ ఈస్ ఎండ్లెస్ సో కాబట్టి దాంతో విభూతులు అన్నీ ఉన్నవన్నీ హిస్టు రాసి మీకు చెప్పాలంటే అయ్యే మాట కాదు ప్రధానమైనవి మీ యొక్క ధ్యానానికి ఉపయోగపడేవి నేను చెప్తాను అని మొదలుపెట్టాడు అహమాత్మా గుడాకేశ సర్వూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యంత భూతానంత మొట్టమొదటి విభూతి అధ్యాత్మ విభూతి నేను ఆత్మస్వరూపము అంటే నేను మీలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాను ఈ మొట్టమొదటి మీకు చూడండి ఒక ఆయన వెళ్తున్నాడు ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు వెలుగులు వెలుగు వెలుగును వెతకటం కోసం వెళుతున్నాను ప్రకాశము పట్టుకోవడం వెతికి పట్టుకోవడం కోసం వెళుతున్నాను అంటే ఈ విన్నవాడు ఆశ్చర్యపడు అదే ప్రకాశమును వెతికి పట్టుకోవడం కోసం వెళ్ళడం ఏమిటి నువ్వు నడిచి వెళ్తున్నావు అంటే చూస్తూనే నడుస్తున్నావా అవును చూస్తూనే నడుస్తున్నాను దారిలోనే నడుస్తున్నావా దారిలోనే నడుస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రకాశం ఉన్నటువంటి వెళ్తున్నాను అదే నువ్వు దారిలో చూస్తూ నడుస్తున్నావు అంటే దేని కారణంగా చూడగలుగుతున్నావో దేని కారణంగా దారిలోనే నడవగలుగుతున్నావో అదే ప్రకాశం ఇంకా దాన్ని ఎక్కడ విడిచిపెట్టుకుంటాం అర్థమైందండి సో కాబట్టి ఏమి స్వామి చిరువయాలలో ఒక కథ చెప్పేవారు సో చిరువయాలంద గారి కథది నా సొంత కథ కాదు చాలా చిత్రం ఆయన అయితే దాన్ని చాలా విస్తారంగా చెప్పేవారు నేను అంత డ్రమటైజ్ చేసి చెప్పలేదు మోపా అతని పేరు మోపా మోపా అని ఒకడు ఉన్నాడు అతడు కూలి పని చేసుకుని బతికేవాడు అతని స్పెషలైజేషన్ ఏమిటంటే ఈ పెద్ద పెద్ద ఊరేగింపులు అవి చేసేప్పుడు గ్యాస్ ల్యాంప్ పట్టుకుంటారు చూడండి అది నెత్తిని పెట్టుకుంటారు నెత్తికి ఒక చుట్ట ఒక మెత్తలాంటిది ఫిక్స్ కట్టేసుకుంటాడు ఇలా తాడేసి కట్టేసుకుంటాడు ఊరిపోకుండా నెత్తికి అప్పుడు ఎవడైనా లేపాలి ఎవడో లేపి పెడితే అది చెక్క ఉంటుంది బేస్ అది పెట్టుకుంటాం ఆ చెక్క బేస్ పెద్ద container oil container oil container మీద ఉంటుంది దీపం మంచి గ్యాస్ లైట్ అనమాట బాగా ప్రకాశిస్తూ మొత్తం వీధంతా కూడా ఓ ఉండేది ఇలాంటి ప్రశ్న మీరు ఎదురైనటువంటి దీపాలు ఆ దీపాన్ని మోస్తారు అతని స్పెషాలిటీ అతని పేరు మోప సో ఈ కన్యాదాత ఈ మోపాలి దీపం తీసుకున్నాడు తీసుకొచ్చి అతను తీసుకురా సాయంకాలం ఏడున్నరకో ఎనిమిదిలో తీసుకొస్తాడు తీసుకొచ్చాడు ఇంట్లో పెట్టుకున్నాడు అది వెలిగిపోతూ ఉంటుంది సో తీసుకొచ్చి కన్యాదాతను అడిగాడు ఎక్కడ పెట్టబడతారు ఎక్కడో పెట్టారు కదా ఉదయం అయితే తీసుకెళ్తారు కానీ అప్పుడు అక్కడ పెడితే వెలుగుతూ ఉంటుంది అంటే కన్యాదాస్ చెప్పాడు మనకి ఆడపల్లి వారికి ఉన్న దీపాలు బాగానే ఉన్నాయి చాలు మగపల్లి వాళ్ళు ఎంత దీపాలు పెట్టినా ఇంకా చాలా గొడవ పెట్టడం వాళ్ళ లక్షణం కాబట్టి నువ్వేం ఉంటే ఇది మగపల్లి వారి విడిదిలో పెట్టు అక్కడ ఎక్కడ పెట్టమంటారు అని అడిగాడు ఎందుకంటే విడిదంటే చాలా ఉంది అక్కడ చీకటిగా ఉన్న చోట పెట్టరా అని చెప్పాడు ఈ మోఫా పట్టుకెళ్ళాడు చీకటిగా ఉన్న చోట పెట్టాలి తెల్లవాళ్ళు తిరిగాడండి ఇంకా నెత్తి మీదే ఉంది తెల్లారిపోతుంటే ఈయన కన్యాదాత ఏదో పని మీద వెళ్తూ ఈ మోపానికి ఇంకా నెత్తి మీదే ఉంది వీడి నెత్తి మీద ఎలా మోపా పట్టుకెళ్ళిపోతున్నాను పట్టుకెళ్ళిపోతే ఇంకా పెంచలేదు అవుతుంది అక్కడ వాళ్ళ ముందులో పెట్టకున్నారు కదా మరి పెట్టకుండా ఏం చేస్తున్నామో నెత్తికి పెట్టుకున్నంటే మీరు ఎక్కడ పెట్టాలో సరిగ్గా చెప్పారు కాదు చీకటిగా ఉన్న చోట పెట్టమన్నారు నాకు చీకటిగా కలపడలేదు ఎందుకంటే అక్కడ చీకటిగా ఉండేవో ఇలా వెళ్తే చీకటి ఇక్కడ చీకటిగా ఉందేమో అని పోనీ తీరా కంగారు కంగారు ఉంటే అక్కడ చీకట్లేదు చీకటి ఉన్న చోట నాకు దొరకనే లేదు అని మోపా చెప్పాడు ఇది ఆయన కథ సో ఆ రకంగా something related to that not exactly that ఇతను వెతుకుతున్నాడు వెళ్తున్నాడు వేగంగా ఎక్కడికి వెళ్తున్నావా అంటే ఏదో ఒకటి వెతుకుతున్నాను లేండి నేను ఒకటి పట్టుకోవడం కోసం వెళ్తున్నాను ఏమిటో నువ్వు నాలుగు చెప్పి ఏమిటి పట్టుకోవాలి అంటే ప్రకాశమును పట్టుకోవడం కోసం అరే చూసి నడుస్తూ వెళ్తున్నావు అవును చూసి నడవకపోతే కింద పడతాం కదా దేని వల్ల నువ్వు చూసి నడుస్తున్నావో అదే ప్రకాశం దాన్ని వెతకడం కోసం వీడు ఎంతకాలం వెతికినా అలాగే ఉంటుంది వాడికి దొరకదు మోపాటి చీకటి దొరకదు వీడికి వెలుగు దొరకదు అది ఎలాగంటే ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి అన్వేషిస్తారు కదా దేంతో అన్వేషిస్తారు బుద్ధితో అన్వేషిస్తారు బుద్ధిని వినియోగించి బుద్ధితోటి ఆలోచించి సంకల్పించి తెలుసుకుని ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు బుద్ధి కదలిక ఆ కదలిక బుద్ధి యొక్క వృత్తి ప్రకాశించేటువంటి చైతన్యమే ఈశ్వరుడు బుద్ధి అలాగ వృత్తి రూపంగా పుడుతోనే ఎక్కడ పుట్టిందది ఈశ్వరుని ఎందే పుట్టింది ఆత్మ చైతన్యం ఎందే పుట్టింది ఆత్మ చైతన్యమే ఈశ్వరుడు కానీ బుద్ధి ఏం చేస్తుందో తెలిసిన తన మూలంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే ఈశ్వరుడు అని ఎన్నటికీ తెలుసుకోదు అది ముందుకు వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉంటుంది దేనికోసం ఈశ్వరుణ్ణి వెతకడం కోసం అలా వెళ్తూ ఉంటుంది అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇప్పుడు కథ సరిపడిందా కథ అంటే మోపా కథ కాదు తర్వాత జరిగిన మీరు చూడండి సమాజంలో సమాజంలో అక్కడ మనలో ఎవరికి మంచి వాడికే వాడు ఈశ్వరుని వెతుక్కుంటాడు ఒకప్పుడు ఆలోచించుకోడు ఏదో గతాలు వెతుకో లోక లోకం అన్నది ఆలోచన తక్కువను అనుసరణ ఎక్కువ ఉంటుంది దేవుణ్ణి మీకు చూపిస్తానంటాడు ఒక ఆయన సరే అలా ఆయన వెంట పడిపోతూ అయితే ఏం చెబుతారంటే ఒక పది రోజులకి సరిపడినటువంటి వస్త్రాలు తర్వాత కొంత ఉన్నటువంటి డ్రెస్సులు ఇవన్నీ కూడా సర్దుకుని చక్కగా రెండు సూట్ కేసుల్లో సర్దుకుని వచ్చేసేయండి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు టికెట్ కొనుక్కుని వచ్చేస్తే మీకు దేవుడు చూపిస్తాము అని అంటాడు ఆయన ఆయన దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఆయన వెనక మనందరం పెట్టి పేడ సత్యశ్రీ వెళ్ళిపోతే దేవుడు దొరికేస్తున్నాడు వీళ్ళందరూ పొలవులు బయలుదేరారు ఉంటుంది మరి అది అలా ఎందుకు చేస్తున్నారంటే నేను అదే అడుగుతున్నా మరి అలా ఎందుకు చేస్తున్నారనే అది పాయింట్ మాయ మాయ అలాగే కాబట్టి వీడు ఈశ్వరుని వెతుకుడానికి వెళ్తూ ఉంటాడు ఈశ్వరుడు ఎక్కడున్నాడో అసలు ఈశ్వరుణ్ణి అన్వేషించడం అంటే బుద్ధితోటే అన్వేషిస్తారు కదా బుద్ధి లేకుండా మీరు ఏమైనా చేయలేదు కాబట్టి కాశీ వెళ్ళారంటే బుద్ధిని బట్టి కాశీ లేదు కాశీ కాబట్టి రామేశ్వరం సో బుద్ధి యొక్క ఆ ప్రథమ జాగరణము అంటే బుద్ధి బుద్ధి తెలివచ్చింది తెలివి తెలివి తెలివి తెలివిలోకి వచ్చింది బుద్ధి నిద్రపోతుంది కదండి నిద్రపోతున్న బుద్ధి మొట్టమొదటిసారిగా తెలివిలోకి వచ్చింది ప్రథమ జాగరణము ఆ తెలివి అదే ఈశ్వరుడు కాబట్టి ఎక్కడున్నాడు ఈశ్వరుడు ఆ బుద్ధి యొక్క ప్రథమ జాగరణములను ఉన్నాడు అది ఆ బుద్ధి తెలుసుకోండి తన ప్రథమ జాగరణంలో వ్యాపించి ఉన్నాడు ఆ వృత్తిని నిండా వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడు చైతన్య స్వరూపం ఆ బుద్ధి ఏం చేస్తుందంటే ఈశ్వరుణ్ణి మనం పట్టుకోవాలి అని ఆలోచిస్తుంది ఆలోచించి ఎక్కడ ఉంటాడు ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు వైకుంఠం ఎక్కడ ఉంటుంది ఆ అచ్చిరాది లోకాల్లో వెళ్తుంటే అలాగా అక్కడ ఎక్కడో ఉంటుంది మళ్ళీ ఇంకెక్కడ ఉంటాడు ఇంకా ఎక్కడో తిరుపతి మీదో కొండ మీద ఏడు కొండల మీద ఉంటాడు వీడు ఏడు కొండలు అంటే ఇలా కొండ మీద కొండ అదే ఏడు కొండలు అనుకుంటాడు అంతేగాని ఆత్మభూమికి లేదు వాడికి అర్థం కాదు అవే యథార్థంగా ఫిజికల్ గా రియల్ ఎస్టేట్ దృష్టి రియల్ ఎస్టేట్ దృష్టే అంతేగాని మన వాళ్ళు మహర్షులు అది సింబాలికే చెప్పారా మీరు ఎవరైనా అడిగి చూడండి టీటీడీలో ఏమన్నా ఏడు కొండలను సింబాలిక్గా చెప్పుకుంటారేమో అలా అంటాడే ఆయన ఎవరో కొన్ని అలా శాస్త్రాలు చెప్పారట సప్త భూమికలు యోగ భూమికలకి సప్త కొండలు చెప్పారట యోగం ఆరుక్షు ఆరుహ అని గీతలో ఉన్న ఏడు కొండలు ఎక్కడ ఉంటే సప్త యోగ భూమికలను ఎక్కుట అధిష్ఠించుట అని అలా చెప్తున్నారు బహుశా ఏడు కొండలు దానికి సింబల్ ఏమో అని చెప్తే వాళ్ళు వెంటనే ఏ కబడ్డా what are you are not suppose to talk such things అన్న ఏడు కొండలు దిస్ రియల్ ఎస్టేట్ అని G O number G O number two seventy six so సమాజం అలాగే ఉంటుంది లోకంలో ప్రవృత్తి అలాగే ఉంటుంది అది అలా ఉండాలి కూడా ఆరంభంలో అలాగే నడుస్తుంది ఆ స్టెప్పులన్నీ వేసి వేసి వేసి అప్పుడు వీడు చాలా బొప్పి కట్టిన తర్వాత అప్పుడు గీత దగ్గరికి వస్తాడు అప్పుడు తెలుస్తుంది ఏమని ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడురా మనం ఉల్లంఘించి చేస్తున్నాం ఈశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ఉన్న లోపల వెతకాలి తదన్వేష్టవ్య వెతకాలి వెతకడం వరకు బాగుంది డబ్బు భోగాలు వెతకూడదు ఈశ్వరునే వెతకాలి కానీ బయట వెతికినంత వెతికేమో ఇంక పాటికి లోపల వెతకాలి అహం ఆత్మ మంచిది ఈ ఆత్మ అంటే ఏమిటండి ఆత్మ అంటే ఆ చెప్పి ఆయన హృదయంలోనో లేకపోతే వినివాడు అర్జునుడు స్పెషల్ భక్తుడు కనుక ఆయన హృదయంలో మాత్రమే ఉంటుంది అని అనుకుంటుంది ఇప్పుడు చూడండి లోకంలో మరి అలాగే నడుస్తూ ఉంటుంది ఈ లోకంలో అనేక రకముల విదూరాలు కనపడతాయి ఒక ఆయన ఏమంటాడంటే చూడండి దేవుడు మోక్షాన్ని ఇస్తాడు దేవుడు ఇవ్వాలి విష్ణువే ఇవ్వాలి మోక్షాన్ని ఏ శివుడు అంటే శివుడు ఇవ్వడానికి హక్కు లేదు విష్ణువుకే ఉంది మోక్షానికి హక్కు శివుడు అలా పక్కన ఉంటాడు సో శివుడికి కావాలన్నా కూడా విష్ణువే ఇవ్వాలి పోనీ ఇంద్రాదులు ఇంద్రాదులు అసలే పనికి కాదు మోక్షం విష్ణువే ఇస్తాడు ఆ పోలండి ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు కదా మనకు కావాల్సింది మోక్షం ఇస్తే అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు మరి ఎవరికి ఇస్తాడు ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు ఎవరికి ఇస్తారు ఇక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి పని అయినటువంటి రికమెండేషన్ వెళ్తే ఇస్తారు ఆ రాష్ట్రపతి అవార్డు అదే శంకర భగవత్పాదులు వచ్చినా కూడా రాష్ట్రపతి వాళ్ళు ఎందుకంటే అక్కడ ఒక సెక్రటరీయో లేకపోతే యూనివర్సిటీ ప్రొఫెసరో వైస్ ఛాన్సలర్ ఎవరో రికమెండేషన్ పంపిస్తేనే ఇస్తాం శంకర భగవత్పాదులు వచ్చి నాకేదైనా రాష్ట్రపతి వాళ్ళు ఇవ్వండిరా అంటే నేను ఇవ్వడం అడుగుతాం కాబట్టి సో విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు ఎవరికి ఇస్తాడు అంటే రికమెండేషన్ ఉండాలి ఫలానా రికమెండేషన్ చేస్తే వాడికి ఇస్తాడు ఎవరికి ముందు చేయాలి అంటే ఆచార్యుడు చేయాలి చూడండి అప్పుడు పెట్టిస్తాడు మధ్యవర్తిని పెట్టిస్తాడు ఎవళ్ళ ఆచార్యుడు ఎవళ్ళ పనులే చెప్పు అంటే మీరే కదా ఆచార్యుడు మరి నేనే అక్కడికి అవునా నేను చెప్పింది సత్యమా లేదా చెప్తా దోస్తు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే విష్ణువు వేరు నువ్వు వేరు ఆచార్యుడు వేరు భేదం విష్ణువు నువ్వైపోవడం కాదు మోక్షం అంటే కాబట్టి ఆచార్యుడి యొక్క ఆత్మ వేరు విష్ణువు యొక్క ఆత్మ వేరు నీ యొక్క ఆత్మ నీ యొక్క ఆత్మకి తనంత తానుగా మోక్షం తెచ్చుకోలేదు ఆచార్యుడి యొక్క ఆత్మ సహకరిస్తే విష్ణువు యొక్క ఆత్మ నీ ఆత్మకి మోక్షాన్ని ఇస్తుంది ఈ భాష కూడా చెప్పడానికి కూడా ఏదో వికారం కాదు వెళ్ళి రెండు రెండు కొనుక్కుని రావాల్సి వస్తుంది అన్నట్టుగా ఏదో పాడైపోయిన మిఠాయి ఏదో తింటే కడుపులో ఏదో ఎలా ఉంటుంది చూడండి అలా ఉంది భాష ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు ఇంతకంటే చెప్పండి నేను సో ఈ రకంగా ఆత్మభేదం అనేది పెట్టుకుని ఆత్మలో అనేకం ఉంటాయి భేదం ఆత్మ ఎందుకు భేదం ఉంటుంది అని పెట్టుకుంటే కానీ ఈ సెటప్ కుదరవు ఈ స్ట్రక్చర్స్ అన్నీ వర్కౌట్ ఇటువంటి భావనలన్నిటినీ శాస్త్రం అంగీకరిస్తుంది ఇది వీళ్ళు కల్పించుకున్నది ఇవన్నీ కూడా ఈ లోకల్ సిస్టమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలనుకోండి ఎవరినో పట్టుకుంటే ఆ రికమెండేషన్ ద్వారా తొందరగా అవుతుంది అలాగంటే ఆ అనుభవాన్ని బట్టి ఇందాక చెప్పాను తహసీల్దార్ మెంటాలిటీ చెప్పేది చూడండి అదే మెంటాలిటీతో అలా పెట్టుకున్నాం కానీ it is no truth in all that శాస్త్రం యొక్క సపోర్ట్ అయితే ఇటువంటి భావాలకు లేదు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఆత్మ అంటే నాకు నాలోనే ఉంది నీలోనే ఉంది అనుకుంటా వెరిమోహం అర్జున సర్వభూతాశ్రయ స్థిత ఈ ఆత్మ అనేది సకల ప్రాణుల యొక్క హృదయమునందు గలదు గుడాకి శాఖ అడ్రస్ గుడాకేశ అంటే రెండు అర్థాలు గుడాకేశ గుడా అంటే దత్తని కేశ జుట్టు గలవాడు దత్తని జుట్టు సాధారణంగా దత్తని జుట్టు అంటే నల్లని జుట్టు కూడా ఉంటుంది తుమ్మెద రెక్కల వలె నల్లగా మెరిసిపోతూ విడవెళ్ళాడుతూ నల్లగా దట్టంగా ఉండేటువంటి జుట్టు కలవాడ అది సౌందర్యం శ్రీకృష్ణుని యొక్క ఆ జుట్టు కట్టు చాలా అందమైనది కనుకనే ఆయన అందరూ హే కేశవ అనిపించేవారు అందమైన జుట్టు కట్టు గలవాడ జుట్టుని అలా దునపాల జుట్టును కట్టుకుంటాడు ఆయన ఇలా వెనకాల అలాగే బ్యాండో ఏదో వేసి కట్టుకుంటాడు లో ఉంటుంది ఆ పద్ధతి అది ఫ్యాషన్ అది అప్పట్లో క్షత్రియులందరూ అలా ఉండేది బ్రాహ్మణులు అయితే కొద్దిగా జుట్టును తీసుకుని కిల కింద పెట్టుకున్న క్షత్రియులు మాత్రం మొత్తం జుట్టునంతని అలా దునపాలు కింద సో శ్రీరాముని అలా వర్ణించాడు వ్యాసం వాల్మీకి మహర్షి కాళిదాసు కూడా అలాగే వర్ణించాడు కాకపక్షధరం ఇంకా కాళిదాసు ఏదో శ్లోకం ఆ ముద్ర కాకపక్షములు అని అంటే ఇలా గిరజాలు ఇలాగా బాగా విస్తారంగా పెరిగి వెనకాల జునపాల కింద తిరిగి ఉంటుంది దాన్ని ఇంతనే కంటే ఒక బ్యాండ్ కింద కట్టుకుంటే అది ఒక శోభ సో అటువంటి దత్తని నల్లని జుట్టు గలవాడు కనుక అర్జునునికి కూడా కేసుడు అది ఒక అర్థం ఇంకో అర్థం ఏంటంటే అది కాంటెక్స్చువల్ మీనింగ్ అలానే అర్థంలోనే ఆ పదాన్ని బాగా ప్రయోగిస్తారు అయితే వేదాంతులు ఏం చేస్తారంటే ఈ జుట్టు ఫ్యాషన్ కాదు కదా అసలు తత్వం ముఖ్యం కదా జుట్టు గురించి అలా ఉన్నప్పటికీ దాని వెనకాల ఇంకేదో ఒక అంతరార్థం గంభీరమైన అర్థం ఉండాలి కదా అంటే ఉంది ఏమిటది ఇప్పుడు గుడా కేశ కాదు గుడాక అకాయలు పడతాం అప్పుడు ఇంకేం మిగులుతుంది ఈశ మిగులుతుంది గుడాక ఈశ గుడాక అంటే అజ్ఞానం ఈశ దాన్ని నియంత్రించిన వాడు అంటే అజ్ఞానమును నియంత్రించిన అర్జున అని అర్థం లేకపోతే గుడాక అంటే నిద్ర నిద్ర అంటే మామూలుగా కొంచెం నిద్రపోవడం దానికి కూడా గీత వ్యతిరేకం అని మీరు అనుకోవచ్చు హాయిగా నిద్రపోవాలి నిద్ర అంటే నిద్రా తత్వ మజానత తత్వము తెలియకుండాయే నిద్ర అది నిద్ర అంటే ఈ తత్వం ఏం తెలియదు ఎంతసేపు ఆకారం ప్రకారం వికారమే కానీ తత్వం తెలియదు తత్వం తెలియాలి అనారోగ్యతాకారం తత్వం ఇప్పుడు ఆభరణాల గురించి తెలుసు కానీ బంగారం గురించి తెలియదు అన్నట్టు ఉండకూడదు ఆభరణాల గురించి తెలుసుకుంటూనే ఉండాలి బంగారం లేక కూడా తెలుసుకుంటాం ఎనివే సో నిద్ర అంటే తత్వం తెలియకుండా అటువంటి నిద్రను వాడు అంటే వాడు అంటే అజ్ఞానం లేకుండా జ్ఞానం గలవాడు సంబోధన హే కూడా మంచిది సో ఈ ఆత్మ అనేది సకల ప్రాణుల హృదయము ఉంటుంది ఆశయము అంటే హృదయం ఆశయము అంటే హృదయం సో ఇది మళ్ళీ క్లాస్లో చెప్పుకున్నాం ఇప్పుడు వెంటనే కావాలి ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాద